అస్మాచార్యం ఆత్మోపరిస్తాత్ ఆత్మా పశ్చాత్మా పురస్తాత్ ఆత్మాదక్షిణత ఆత్మోత్తరత ఆత్మవిద్యున ఆత్మానంద భవతి సర్వే కామచారో భవతి అథయేన్యథాతో విదు అన్యరాజానస్తే క్షయ్యలోకా భవంతి ఏషాం సర్వేషు లోకే పకామచారో భవతి ఆత్మగా ఏమి సర్వం అని కాకుండా ఎవరైతే దీనికి భిన్నంగా తెలుసుకుంటారో అసలే అలా అన్యంగా ఉంటుంది ఇది భిన్నంగా తెలుసుకుంటారు భిన్నంగా తెలుసుకోవాలంటే ఏంటి నేను భిన్నంగా ఉన్నాను జగత్తు జగత్తు నాకంటే భిన్నంగా ఉంటుంది ఈ రెండింటికంటే ఈశ్వరుడు భిన్నంగా ఉంటుంది అంతా భేదమే ఒకసారి భేదంలో పడిపోతే ఇంకా వారి బతుకంతా భేదం ఒకసారి వాళ్ళు తెలుసుకైతే అంటే జారిపోతే ఇంకా జారిపోవాలి ఆ పేద ఆత్మవిస్తరించడం లేదు దాటుకుంటారో భేద దృష్టిలో ఉంటుకుంటారో అంతా భేదం నేను భిన్నంగా ఉన్నా జగత్తు జగత్తు నాకంటే భిన్నంగా ఉన్నాడు ఒక జగత్తేనా ఒకటి ఒకటిగా ఉందా జగత్ అనేది ఒకటి బ్రహ్మాండం ఒకటి అలా చూస్తుందా ప్రకృతి ఒకటి కదా ప్రకృతి ఉందా మేకప్ వర్ణా లేదా makeup is not appear place లేదు energy is not appear place లేదు మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండా ఒకటా ఒకటి కాబట్టి భేద దృష్టితో చూసి వాళ్ళు ఇటువంటి మౌలికమైన అంశాలను కూడా తెలుసుకోలేకపోతున్నారు అంతా జగత్తులంతానే నానాత్మ దృష్టితో వాడికి ఈశ్వరుడు నాకంటే జగత్తు కంటే భిన్నంగా ఎక్కడ ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు క్రిస్టియానిటీ నుంచి గౌరవం వచ్చింది క్రిస్టియానిటీలో ట్రినిటీ ఉంది ఏదో గాడ్ ద ఫాదర్ దేవుడు అనేది సమస్తి మూడు ఇది డిఫరెన్స్ అంటే దేవుడు అంటే క్రైస్తు ఇంటర్మీడియట్ రాయిత్ పాప ఇప్పుడు ఆయన అలా చెప్పలేదు అందుకే ప్రతినిధిగా ఉన్నాను ఆయన ఆయన చెప్పిన మాటలు బాగాలేదు ఇది కన్ఫ్యూజ్ వర్షపడే గాడ్ ద ఫాదర్ ఇది ప్రేమ సో వాళ్ళు చూసే వాళ్ళు వాళ్ళు వాళ్ళు కొంతకాలం పాలన చేసేటప్పుడు ఇదే భేదాన్ని చూసేవారు ఈశ్వరుడు కూడా భేదాన్ని సో ఇప్పుడు మీరు ఆలోచించలేదు ఏ ఇంట్లో నామరూపాలు ఏ విధంగా ఉంటాయి ఏదో ఆరాధించినా మంచిదే అన్నట్టుగా ఉన్నారా జనం జనం ఎలా ఉన్నారు అలా ఉండాలి అలా లేకపోతే అలా లేదు భోజనం మీదే భోజనం అడుగుతుంది గౌరవం అడుగుతుంది పైగా దేవాలయంలో ఏమంటారు తెలిసిన ఇంత విలక్షణం ఇస్తుంది వేలు ప్రశ్నించాలి అక్కడ ఎలా ఉంటారని అందులో ఎలా ఉంటారో ఒక మహాత్ముడు లక్ష్మీ గణపతి అనే మాటకు అభ్యర్థిస్తారు లక్ష్మీ గణపతి ఏంటంటే లక్ష్మీకి మూమనం అవుతాను గణపతి నేను లక్ష్మీ గణపతిని ఎలా ఇది ఎందుకంటే బ్రహ్మగారిని లలాట నుంచి రుద్దుకుంటుంటాడు కథం కథంలోనే నుంచి బ్రహ్మలా చూసేది ఇంకో కథ ఉంటుంది అది ఎలా చూడండి ఈ కాంటెక్ట్ లో ఈ కథ తీసుకుంటారు ఆ కథ ఏం చూసుకోవాలి బ్రహ్మగారి నుంచి రుద్రుడు చూశాడు రుద్రుడు యొక్క రుద్రుడు గణపతి ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరు ఏమవుతారు గణపతి యొక్క భూమి లక్ష్మీదేవి నువ్వు అనమంటారు వాటి అంటే అబ్జెక్ట్ ఉంటుంది ఆయన అబ్జెక్ట్ చేయడం ఇష్టం ఏదో కొన్ని నామినేషన్ సరిగ్గా లేదని అబ్జెక్ట్ ఏంటంటే ఈ వేరే అబౌట్ ఆల్ దిస్ డివిజన్ ఇది వెరీ క్లియర్ విష్ణువు వేరు లక్ష్మి వేరు వాళ్ళ కొడుకు వేరు ఆ మనవల వేరు గురుమనవలు వేరు అంటే అంత భిన్న భిన్నంగానే ఉన్నారు వీళ్ళందరూ అక్కడ ఎక్కడో వెళ్ళాలతో ఉన్నారు అక్కడ ఎక్కడో సంచారం చేస్తూ ఉంటారు ఈ కాస్ట్లైట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అలాగే భేద దృష్టి ఈశ్వరుని కూడా సంతరిస్తుంది అన్యథా అతో విదుహు దాన్ని శంకరులు ఏమన్నారంటే అన్యథా విదుహు అంటే సమ్యక్ గురించి హోమం వాడు తెలుసుకోవాల్సిన దానికంటే భిన్నంగా తెలుసుకున్నారో అర్థమైంది ఏది తెలుసుకోలేదు అజ్ఞానంలో ఉన్నాడు అటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు ఆరాధన చేస్తారు కదండి చేసిన ఆరాధనకి ఫలం లోకాలను పొందుతారు లోకాలు పుణ్యం అయితే పుణ్య లోకాలను పొందుతారు పాపం అయితే పాప లోకాలను పొందుతారు నేనైతే అన్యరాజా అన్యరాజులుగా మీరు వీళ్ళ నెత్తి మీద శాసనం చేసి వాడు ఎవరో ఒకరు ఎప్పుడు అలా ఉంటూ ఉంటారు అన్యరాజా ఏ పెద్ద లోకాభవనింది వాళ్ళు గ్రహించేటువంటి లోకాలు కూడా క్షీణించే స్వభావం కలిగి ఉంటాయి వాక్యం ఉన్నాము ఇక్కడ ఉన్నాము వైపరీత్యం యథోత్తమేవా సమ్యం నమ్మింది అంతవరకు వచ్చింది ते अन्यराजानो भवन्ति अन्यः परो राजा स्वामी ये सान्ते अन्यराजानः ते అలాంటి వాళ్ళు అయిపోతారు అన్యరాజానో భవంతి ఇతరులు రాజుగా గలవాడు రాజు అంటే శాశ్వతుడు రాజా అంటే స్వామి ప్రభు ఇతరులు ఎవరో ఒకరు వీటిని ప్రభుత్వాన్ని వహిస్తూ ఉంటారు చెప్పాను కదండి దాసుడు నాకు నేను దాసుడుగా ఉండాలి దాసుడుగా ఉండాలంటే దాసుడుగానే ఉంటాను ఎవరో ఒకరు దేవుడు బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి దాస్తుగా ఉన్నా మీరు రాష్ట్రం తెల్లవారులేస్తే నేను మీరు దాస్తుగా ఉండాలి సరే దేవుడికే దాస్తుగానే ఉండాలి దేవుడికే ఆ దేవుడే బ్రిటిష్ వాళ్ళ రూపంగా వస్తాడు ఎందుకంటే సర్వంగా వచ్చి ఆ విధంగా ఆ కోరికని కాబట్టి అన్య అన్య రాజ్యాంగం కొంతమంది ఆ విధంగా దాసులుగా ఉండడానికి ఇష్టపడతారు దీన్ని మహాత్ములు ఏమన్నారంటే నేను దాసులుగా ఉంటాను అనే భావం ఉన్నదే అది దాన్ని ప్రశంసించాను నేను సర్వస్వార్పణం చేస్తాను అంటే చాలా అభో అది అత్యద్భుతమైన విషయం నేను దాసులుగా ఉంటాను ఓకే నెక్స్ట్ మాట ఏంటి నా మర్యాద కూడా నాతో ఉండాలి ఇంకా లిస్ట్ ప్రారంభం అవుతుంది దాసుడిగా ఉంటారన్న కూడా దాని దాని దానికంటే కింద ఉంటుంది దాసుడిగా ఉంటారంటే రెండు చాలా అద్భుతంగా ఉందని అనుకున్నారు ఎలాబరేట్ ఏదైనా ఏదో ఏదైనా నేను దాసుగా ఉన్నాను కదా కాబట్టి కదా నేను నా వాళ్ళు అందరూ సుఖంగా కొందరు నల్ల జీవితంగా ఆశీర్వదించు అంటారు అంతేగాని అది నేను బిల్లుగా చేస్తున్నాను అంటే సరే కొన్ని ఇష్టంగా అలా జీవించారు జీవిస్తే ఏం కాదు కొంత సంపదలో ఉండాలి జాతులు కష్టపడుతుంటే దేవుడు చూస్తూ ఉంటూ కాబట్టి నాకు సంపద లేదు అంటారు నాకు అధికారం లేదు నాకు సంపద నాకు విద్య లేదు అలా అంటూ ఉంటారు విద్య దాసులు దాసులు అంటారే నిష్కామంగా ఉండదు నిష్కామంగా ఉంటున్నారు దాసులు అనే మాట్లాడతారు నిష్కామంగా ఉంటున్నారు అహంని సమర్పించేస్తారు ఆ అహంకేదో ఒక విశేషణం జోడించడం అనవసరం కదా సమర్పించేస్తే పోలేదా అది నిష్కామం ఎనివే సో అన్ని రాజాన అంటే దాన్ని తిరుగుతుంది అలా అర్థం చేసుకోవాలి అన్ని రాజాన అంటే మాట్లాడు సో భేద దృష్టిలో అటువంటి భాషాభావం అది అలా ఉండిపోతుంది అది శోభ కాదు శోభలా అనిపిస్తుంది శోభ కాదు సంయోనోకాంతే సంయోకా ఇంకా ఏమంటే ఈ అభే ఈ భేద దృష్టిలో ఈ అజ్ఞానంలో ఉంటే దోషం ఇంకో దోషం ఏంటి ఏ క్షయలోకాపమంతి క్షయించే క్షీణమయ్యే స్వభావము గల లోకములను పొందుతారు లోకము అంటే వీడు పొందేటువంటి భోగం ఏదైనా లోకము లోకంలో పొందే సుఖాలు కూడా లోకం అంటారు పరలోకాన్ని చేరిన తర్వాత అక్కడ ముందు సుఖాలు కూడా లోకం అంటారు సుఖమైతే స్వర్గం అంటారు దుఃఖమైతే నరకం అంటారు ఈ అన్ని కూడా మార్పు ఉంటాయి ఇక్కడ సుఖం ప్రధానంగా చెప్తున్నాం కదా వీటి ఆరాధన వల్ల వీరి పొందేటువంటి పుణ్యలోకం ఏదైతే ఉంటుందో అది క్షీణించే స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే మళ్ళీ మీరు దాన్ని పోగొట్టుకుంటారు